అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తామసముచ్యతే అనుబంధం పశ్చాద్భావి యద్వస్తు సహ అనుబంధ ఉచ్యతే తంచ అనుబంధం క్షయం యస్మిన్ కర్మణి క్రియమాణే శక్తిక్షయ అర్థక్షయో వా స్యాత్ తమ్ క్షయం హింసాం ప్రాణిపీడాం అనపేక్ష్యచ పౌరుషం పురుషకారం శక్నోమీదం కర్మ సమాపయితుం ఇది ఏవం ఆత్మసామర్థ్యం ఇది ఏతాని అనుబంధాదీని అనపేక్ష్య పౌరుషాంతాని మోహాత్ అవివేకత ఆరభ్యతే కర్మ యత్ తామసం తమో నిర్వృత్తం ఉచ్యతే